श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रीमहागणाधिपतये नमः मन्दाकिनि नमस्तुभ्यम् गौतमादिभिरर्चिते सर्वपापहरे देवी गोदावरि नमोऽस्तु ते त्रयम्बकजटोद्भूते गौतमस्याघनाशनी సప్తధా సాగరం యాంతి గోదావరి నమోస్తుతే గోదావరి మహాగంగే సర్వపాప విమోచని భక్త్యా దత్తం గృహాణార్ఘ్యం మయాదేవి నమోస్తుతే ప్రస్తుతం మనం పరమ పవిత్రమైనటువంటి గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా ఆనందోత్సాహాలతో పరమ పవిత్రమైనటువంటి కార్యంగా శ్రద్ధాభక్తులతో ఆచరిస్తూ ఉన్నాం అఖండ భారతావనిలో అఖండ గోదావరిగా ముంబాయి దగ్గర గల నాసిక్ త్రయంబకంలో అంతర్వాహినిగా గోదావరి జన్మించింది మహారాష్ట్రను పునీతం చేస్తూ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల నుండి ప్రవహిస్తున్నది శ్రీ మన్మథనామ సంవత్సరం అధిక ఆషాఢ మంగళవారం బహుళ త్రయోదశి పద్నాలుగు జూలై రెండు వేల పదిహేను నుండి గోదావరి పుష్కరాలు ప్రారంభమై ఇరవై ఐదు జూలై రెండు వేల పదిహేనుతో ఆది పుష్కరాలు సంపూర్ణం అవుతున్నాయి ఈ పుష్కర సమయంలో గోదావరి నదిలోకి బృహస్పతి మూడున్నర కోట్ల జీవనదులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సమస్త దేవతలు ఋషులు మునులు పితృదేవతలు వస్తారు అందుకే ఈ పుష్కర కాలంలో స్నాన దాన జప తప తర్పణ పిండ ప్రదానాదులు చేసి జీవితాలను ధన్యం చేసుకుంటాం ప్రధానంగా ఈ పుష్కర కాలంలో బృహస్పతి ప్రాధాన్యత ఉన్నది కాబట్టి ఆ బృహస్పతి గోదావరి నదిలోకి ప్రవేశించటం అంటే బృహస్పతి సింహరాశిలో ప్రవేశించినప్పుడు ఈ గోదావరి పుష్కరాలను వైభవంగా మనం జరుపుకుంటూ ఉన్నాం అందువల్ల గోదావరి పుష్కర పూజలో భాగంగా బృహస్పతి పూజను కూడా చేస్తాం బృహస్పతికి సమర్పించే అష్టోత్తర శతనామావళిని శ్రవణం చేయటం శుభప్రదం శ్రీ బృహస్పతి అష్టోత్తర శతనామావళి ఓం గురవే నమ ఓం గుణవరాయ నమ ॐ गोप्त्रे नमः ॐ गोचराय नमः ॐ गोपतिप्रियाय नमः ॐ गुणिने नमः ॐ गुणवतां श्रेष्ठाय नमः ॐ गुरूणां गुरवे नमः ॐ अव्ययाय नमः ॐ जेत्रे नमः ॐ जयन्ताय नमः ॐ जयदाय नमः ओम जीवाय नमः ओम अनंताय नमः ओम जयावहाय नमः ओम अंगीरसाय नमः ओम अध्वरासक्ताय नमः ओम विनिक्ताय नमः ओम अध्वरकृते नमः ओम पराय नमः ओम वाचस्पतये नमः ओम वसिने नमः ओम वस्याय नमः ओं वरिष्ठाय नम ओं वाग्विचक्षणाय नम ओं चित्तशुद्धिकराय नम ओं चित्रशिखण्डिजाय नम ओं बृहद्भानवे नम ओं बृहस्पत नम ओं अभीष्टदाय नम ओं सुराराध्याय नम ओं धन्याय नम ओं गीष्पत नमः ॐ गिरिशाय नमः ॐ अनघाय नमः ॐ धीवराय नमः ॐ दिव्यभूषणाय नमः ॐ धनुर्धराय नमः ॐ दैत्यहन्त्रे नमः ॐ दयासाराय नमः ॐ दारिद्र्यनाशकाय नमः ॐ दक्षिणायन संभवाय सम्भवाय नमः ॐ धनुर्मीनाधिपाय नमः ॐ धनुर्बाणधराय नमः ॐ नम नमः ॐ सिन्धुदेशाधिपाय नम ॐ स्वर्णवर्णाय नम ॐ चतुर्भुजाय नम ॐ हेमंगदाय नम ॐ पुष्यनाथाय नमः ॐ काशपुष्पसमानाभाय ओं कलिदोष निवारकाय नमः ॐ इन्द्रादिदेवाय नमः ॐ देवताभीष्टदायकाय नमः ॐ असमानबलाय नमः ॐ भासुराभीष्टदायकाय नमः ॐ पुण्यविवर्धनाय नमः ॐ धर्मरूपाय नमः ॐ धनाध्यक्षाय नमः ॐ धर्मपालनाय नमः ॐ सर्ववेदार्थतत्त्वज्ञाय नमः ॐ सुमतानुगतामराय नमः ॐ ऋग्वेदपारगाय नमः ॐ सदानन्दाय नमः ॐ सर्वाङ्गमङ्गाय नमः ॐ सर्ववेदान्तविदे नमः ॐ ब्रह्मविद्याविशारदाय नमः ॐ समानादिकनिर्मुक्ताय नमः ॐ सुरेन्द्रवन्द्याय नमः ॐ देवाचार्याय नमः ॐ वेदसिद्धान्तपारगाय नमः ॐ सदानन्दाय नमः ॐ पीडाहराय नमः ॐ अद्वितीयरूपाय नमः ॐ प्रहृष्टनेत्राय नमः ॐ पतये नमः ॐ भार्गवशिष्याय नमः ॐ विपन्नहितकारिणे नमः ॐ सुराचार्याय नमः ॐ दयावते नमः ॐ सुफलक्षणाय नमः ॐ लोकत्रयगुरवे नमः ॐ स्वरूपाय नमः ॐ सर्वेशाय नमः ॐ सर्वपूजिताय नमः ॐ अक्रोधनाय नमः ॐ मुनिश्रेष्ठाय नमः ॐ भूर्भुवाय नम ओं महाबलाय नम ओं काश्यपेयाय नम ओं अभीष्टफलदा नम ओं देवासुरसुपूजिताय नम ओं आचार्याय नम ओं पुरोहिताय नम ओं कालज्ञाय नम ओं कालऋग्वेत्रे नम ओं चित्तगाय नम ఓం ప్రజాపతి నమ ఓం విష్ణవే నమ ఓం కృష్ణాయ నమ ఓం సూక్ష్మాయ నమ ఓం ప్రతిదేవోజ్వలగ్రహాయ నమ ఓం బృహస్పత నమ ఈ పరమ పవిత్రమైనటువంటి గోదావరి పుష్కరాల సమయంలో మనం చేసేటువంటి స్నానము దానము జపతపాలు అలాగే ఇచ్చేటువంటి తర్పణాలు పిండ ప్రదానాలు అన్నీ కూడా శ్రద్ధాభక్తులతో ఆచరిస్తాం పుష్కరానికి బృహస్పతికి ఎంతో సంబంధం ఉన్నది ఆ బృహస్పతి సింహరాశిలో ప్రవేశించినటువంటి సమయం కాబట్టి గోదావరి పుష్కరాలను మనం పరమ పవిత్రంగా ఆచరిస్తూ ఉన్నాం ఆ సమయంలో బృహస్పతి యొక్క అష్టోత్తర శతనామావళి శ్రవణం చేయటం శుభప్రదం బుద్ధిప్రదం జ్ఞానప్రదం శుభకరం బృహస్పతి దేవతలకే గురువు కదా అట్లాంటి బృహస్పతిని గనక మనం ప్రార్థన చేసినట్టయితే శ్రద్ధాభక్తులతో అష్టోత్తర శతనామావళి శ్రవణం చేయటం అట్లాగే ప్రార్థన చేయటం చేసినట్టయితే ఆ అద్భుతమైనటువంటి శుభప్రదమైన గ్రహం బృహస్పతి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా మన మీద ఉంటుంది మన యొక్క జ్ఞానము బుద్ధి వికసిస్తాయి మానవ జీవితాన్ని ధన్యం చేసుకునేటువంటి అవకాశం మనకు కలుగుతుంది మరొక్కసారి బృహస్పతి ఆ గురువుకి నమస్కారం చేస్తూ దేవానాంచ ఋషీణాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం ఓం శాంతి శాంతి శాంతి